అనుగ్రహిస్తాడు అనుగ్రహాలకు అర్హుడైన ప్రతివానికి ఆయన తన అనుగ్రహాలు ప్రసాదిస్తాడు కాని మీరు గనక విముఖులైతే ఒక అతి భయంకరమైన దినం నాటి యాతనకు మీరు గురి అవుతారేమో అని నేను భయపడుతున్నాను మీరందరూ అల్లా వైపునకే మరలవలసి ఉన్నది ఆయన సర్వమూ చెయ్యగల సమర్థుడు ألا إنهم يثنون صدورهم ليستخفوا منه ألا حين يستغشون ثيابهم يعلم ما يسرون وما يعلنون إنه عليم بذات الصدور చూడండి వారు తమ వక్షములను తిప్పుకుంటారు అతని నుండి దాక్కుందామని జాగ్రత్త వారు బట్టలతో తమను తాము కప్పుకున్నప్పటికీ అల్లాహ్ వారి గుప్త విషయాలను ఎరుగును వారి బహిరంగ విషయాలను ఎరుగును ఆయన హృదయాలలో ఉన్న రహస్యాలను కూడా ఎరుగును بسم الله الرحمن الرحيم وما من دابة في الأرض إلا على الله رزقها ويعلم مستقرها ومستودعها كل في كتاب مبين అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ధరణిపై సంచరించే ఏ ప్రాణి ఉపాధి అయినా అల్లా బాధ్యతలో లేకుండా లేదు ఆ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 అలా చేస్తే మీపై ఒక రోజున బాధాకరమైన శిక్ష వచ్చి పడుతుందని నేను భయపడుతున్నాను సమాధానంగా అతని మాటను తిరస్కరించిన అతని జాతి సర్దారులు ఇలా అన్నారు మా దృష్టిలో నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు తప్ప మరేమీ కావు అదీగాక మా జాతిలో అల్పులైన వారే ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా నిన్ను అనుసరించటాన్ని మేము చూస్తూనే ఉన్నాము ఏ విషయంలో కూడా మీరు మాకంటే మెరుగుగా ఉన్నట్లు మాకు కనిపించదు పైగా మేము నిన్ను అసత్యవాదిగా భావిస్తున్నాము అతను ఇలా అన్నాడు నా జాతి సోదరులారా కొంచెం ఆలోచించండి ఒకవేళ నేను నా ప్రభు తరఫు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనంపై నిలబడి ఉంటే తరువాత ఆయన నాకు తన ప్రత్యేక కారుణ్య భాగ్యాన్ని కూడా కలుగజేస్తే కాని అది మీకు కనిపించకపోతే మీరు నమ్మటానికి సిద్ధంగా లేకపోయినా మేము దానిని మీ నెత్తిపై బలవంతంగా ఎలా రుద్దగలము నా జాతి సోదరులారా ఈ పనికి నేను మీ నుండి ధనమేమీ కోరటం లేదు నాకు ప్రతిఫలం ఇవ్వటం అనేది అల్లా బాధ్యత నా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 ఆ విషయం గురించి నన్ను వేడుకోకు నిన్ను నీవు అజ్ఞానుల మాదిరిగా చేసుకోకు అని నేను నీకు ఉపదేశిస్తున్నాను నూహు వెంటనే ఇలా విన్నవించుకున్నాడు నా ప్రభూ నాకు తెలియని దానిని గురించి నిన్ను అడగటం నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను నీవు గనక నన్ను క్షమించకపోతే నన్ను కరుణించకపోతే నేను సర్వనాశనం అయిపోతాను قيل يا نوح اهبط بسلام منا وبركات عليك وعلى أمم ممن معك وأمم سنمتعهم ثم يمسهم منا عذاب أليم ఇలా ఆజ్ఞ ఇవ్వబడింది నూహ్ దిగిపో నీపై నీతో పాటు ఉన్న వర్గాలపై మా తరఫు నుండి శాంతి శుభాలు కలుగుగాక కొన్ని వర్గాలకు మేము కొంతకాలం వరకు జీవన సామగ్రిని ప్రసాదిస్తాము తరువాత మా తరఫు నుండి వ్యధాభరితమైన శిక్ష వారిపై పడుతుంది تلك من أنباء الغيب نوحيها إليك ما كنت تعلمها أنت ولا قومك من قبل هذا فاصبر إن العاقبة للمتقين ప్రవక్త ఇవి అగోచర సమాచారాలు వాటిని మేము నీకు వహీ ద్వారా తెలుపుతున్నాము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 నీవు ఏ మార్గం వైపునకు మమ్మల్ని పిలుస్తున్నావో ఆ మార్గాన్ని గురించి మాకు పెద్ద అనుమానం ఉన్నది అది మమ్మల్ని కలతకు గురి చేసింది قال يا قوم أرأيتم إن كنت كنت على بينة من ربي وآتاني منه رحمة فمن ينصرني من الله إن عصيته فما تزيدونني غير تقصير ويا قوم هذه ناقة الله لكم آيةً فذروها تأكل في أرض الله ولا تمسوها بسوء فيأخذكم عذاب قريب సాలిహ్ ఇలా అన్నాడు నా జాతి సోదరులారా కొంచెం ఈ విషయాన్ని గురించి కూడా ఆలోచించారా ఒకవేళ నేను నా ప్రభువు తరఫు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉంటే ఇంకా ఆయన నాకు తన కారుణ్యాన్ని కూడా ప్రసాదించి ఉంటే ఆ తరువాత ఒకవేళ నేను అల్లాకు అవిధేయత చూపితే ఆయన పట్టు నుండి నన్ను ఎవడు రక్షిస్తాడు మీరు నాకు ఏ విధంగా ఉపయోగపడతారు నన్ను ఇంకా నష్టంలోకి నెట్టటానికి తప్ప నా జాతి ప్రజలారా చూడండి అల్లా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 బాగా తెలుసు కదా అసలు మేము కోరేది ఏమిటో కూడా నీకు తెలుసు లూతు ఇలా అన్నాడు మీకు బుద్ధి చెప్పే బలం నాకు ఉంటే ఎంత బాగుండేది లేదా శరణు పొందటానికి ఏదైనా పటిష్టమైన ఆధారం అయినా ఉంటే ఎంత బాగుండేది అప్పుడు దైవదూతలు అతనితో ఇలా అన్నారు ఓ లూత్ మేము నీ ప్రభువు పంపిన దూతలము వారు నీకు ఏమాత్రం కీడు చెయ్యలేరు కనుక కొంత రాత్రి ఉండగానే నీవు నీ ఇంటి వారిని తీసుకుని బయలుదేరు చూడు మీలో ఎవరూ వెనక్కి తిరిగి చూడకూడదు కాని నీ భార్య నీతో రాకూడదు ఎందుకంటే వారికి ఏది జరుగనున్నదో అదే ఆమెకు జరుగుతుంది వారి వినాశానికి ఉదయ సమయం నిర్ణయం అయింది ఉదయం కావటానికి ఇంకెంత ఆలస్యం ఉందని فلما جاء أمرنا جعلنا عاليها سافلها وأمطرنا عليها حجارة من سجيل منضود مسومة عند ربك وما هي من الظالمين ببعيد తరువాత మా తీర్పు సమయం వచ్చేసినప్పుడు మేము ఆ పట్టణాన్ని తల్లకిందులు చేసేశాము దాని మీద కాల్చిన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 మేము మా పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉంటాము ముగింపు కొరకు మీరు వేచి చూడండి మేము వేచి ఉంటాము ఆకాశాలలో భూమిలో దాగి ఉన్నదంతా అల్లా అధీనంలో ఉన్నది అన్ని విషయాలు ఆయన వైపునకే మరలింపబడతాయి కనుక ఓ ప్రవక్త నీవు ఆయననే సేవించు ఆయననే నమ్ముకో మీరు చేస్తున్నదంతా నీ ప్రభువుకు తెలియకుండా లేదు